దేహమును చూచుకన్నులు దేహమునకు వేరు లేని తీరునా ఎరుకే ఓహం కస్త్వం తవ దాసోహం సోహం బటన్ చూచుచుండు సుమీ తనకు తానే తోచుచుండు సుమీ దేహి దేహములానే పెరగు ప్రసరించి దేహము గాని విదేహిగా తనను తాచుచుచుండు సుమి తనకు తానే తోచుచుండు దేహమును చూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే ఓహం కస్త్వం తవ దాసోహం సోహం బటన్సు చూచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమీ దేహీ దేహములనే తెరగున ప్రసరించి దేహము కాని విదేహిగా తనను తా చూచుచుండు తనకు తానే తోచుచుండు